గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో భరద్వాజ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో భరద్వాజ ప్రయాణం గమ్యమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓహోహో ఓహో ఓహో పచ్చిపూతులు రాశాడని తెలుసు అయినా శ్రీనుగాడితో మిత్రత్వం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం సౌమ్య కత్తిగాడి శిష్యురాలని తెలుసు ఆమె కూడా శ్రీనుగాడిలాగే ముంచుతుందని తెలుసు అయినా సౌమ్య మీదే నమ్మకం గమ్యమెక్కడో గమ్యమేమితో తెలియదు పాపం తెలియదు పాపం ఓహో ఓహోహో Oh